మోహకలిలాత్యయద్వారేణ లబ్ధాత్మవివేకజప్రజ్ఞः కదా కర్మయోగజం ఫలం పరమార్థయోగం అవాప్స్యామి ఇది చేత్ తత్ శృణు श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला समाधावचला बुद्धिस्तदा योगमवाप्स्यसि श्रुतिविप्रतिपन्ना अनेक साध्य साधन संबंध प्रकाशन श्रुति श्रवण विप्रतिपन्ना नाना प्रतिपन्ना श्रुति विप्रतिपन्ना विक्षिप्ता सती ते तव बुद्धि यदा यस्मिन् काले स्थास्यति स्थिरीभूत्वा भविष्यति निश्चला విక్షేపచలనవర్జితా సతీ సమాధౌ సమాధీయతే చిత్తమస్మిన్నితి సమాధి ఆత్మా తస్మిన్ ఆత్మని ఇది ఏతత్ అచలా తత్ర అపి వికల్పవర్జిత ఇది ఏతత్ బుద్ధి అంతఃకరణం తదా తస్మిన్ కాలే యోగమవాప్స్యసి వివేకప్రజ్ఞాం సమాధిం ప్రాప్స్యసి